రూపాయల హ్యాండిల్ చేయడమే ఉండదు మీ బ్యాంకు వెళ్తే కట్టలు కట్టలు అన్నిటికీ కూడా మనం ఈ రోజుల్లో బ్యాంకులో ఒక పేపర్ చూసింది నో క్యాష్ ఇంకా మామూలుగా మేము ఏదైనా షాప్కి వెళ్తే క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది ఇది ఓల్డ్ ఫ్యాషన్ ట్రాన్సాక్షన్ ఈ రోజుల్లో క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడం ఆఖరికి మెట్రాలయంలో కంప్యూటర్ లేదు మిగతా చూసారు వాళ్ళు క్యాషింగ్ అవుతుంది అలాగే వాళ్ళు చెప్తున్న ట్రాన్సాక్షన్స్ క్యాషింగ్ రేట్స్ ఉపయోగించవచ్చు మిగతా ఇదంతా ఏం చెప్తున్నానంటే ధనము అనేది అభిమానంగా ఉంటుంది పాయింట్ ఆ పాయింట్ తక్కువ లేకపోతే ఆ పెద్ద అందుకోసం చెప్తున్నాను ధనము అభిమానంగానే ఉంటుంది ఇప్పుడు నా దగ్గర లక్ష రూపాయలు ఇప్పుడు లక్ష నేను నిజం లేదు లేకపోతే మనసుని పెట్టి కొనుక్కుంటున్నారా లేదు ఆ లక్ష ఓ బ్యాంకులో ఉంది ఆ బ్యాంకులో ఉందని అక్కడ లేదంటే పోయింది బ్యాంకు వాళ్ళు వాళ్ళ పుస్తకంలో నా పేరు తెలిస్తే ఎదురుకుండా అక్కడ నేను పరమడానికి చేయడం వాళ్ళు రాసుకుంటున్నారు నాకు ఒక సర్టిఫికేట్ పంపించారు మూడు లక్షల మాకు వడ్డీ ఇస్తాము ఆ వడ్డీ మీకు అసలు మీరు పెరిగిపోయిన మూడు రోజులు వడ్డీ ఇస్తూ ఉంటాము అని నాకు రచిస్తారు ఆ కాగితం ఈ కాగితం చూసిన నేను లక్ష గౌరవాలని నేను సంతోషిస్తూ దీనికి అభిమానం ధనం వల్ల కలిగే సుఖం మూడు రకాలు ఒకటి ధనమును ఖర్చు చేసినందుకు కలిగే సుఖం మీరు పది రూపాయలు ఇచ్చారనుకోండి ఒక కప్పు టీ ధర్మం చూసుకునే ప్రతిభ కల్పించకూడదు ధర్మం అది ఒక రకం ధర్మం వచ్చే రెండో రకమైన సుఖం అభిమాన జైనమే కూడా గ్లాస్ లేకుండా కొట్టి చిన్న సర్టిఫికెట్ ఇస్తారు దాన్ని అభిమాన జైన అభిమానం అంటే నాది అనే భావనకు అభిమానం ఈ మమ అనే భావన అది తప్పు ఇట్ ఈస్ ఫాల్స్ సృష్టి మొత్తంలో మమ అన్నది ఏది మనం నంగే అంటే నంగే రవీంద్రాస్ నంగే అంటే నంగే విషయాలు హరిదాస్ యొక్క కీర్తనలు అది ఉపనిషత్వాలు గుర్తున్నావు ఇది జాయక హంస ఈ హంస ఒంటరిగా ఎగిరిపోతుంది హంసలు జీవులు ఇది జాయక హంస అధ్యయ ఏ జగ దర్శన మేళ జగత్ जो तो मेला है जो सिंगरावल स्टेशन के मेला वाला खूब मेला है खूब मेला है तो सिंगरावल तो स्टेशन दर्शन का मेला हाथ में मेला दर्शन का मेला का ఉంటే కాబోయే తప్ప సత్యంగా జగ नंगा आया नंगा ఉదాహరణ बीच में इधर బీచ్ నల్లగా వస్తాడు నల్లగా మధ్యలో మహానం నేనా మహానం సో ఈ మమ అనే మాట అంత తప్ప లేదని మమ పుత్ర మమ పుత్ర మమ మమ చేసే రిలేషన్ రిలేషన్ ద్వేషం ఉంటేనే ఆ లోపం మమ అన్నది వివేషానికి సంబంధించిన ఆలోచన మమాన్ని చూసారనుకోండి పునః ఇదేంటి కానీ నా ఒక యువకుడు యువ అనుకోవచ్చు లేకపోతే యువ నాకు తెలుసుకున్న యువకుడు మిత్రులను కూడా వక్షేత షోడశే ప్రాప్తే కృష్ణం మిత్రవరాశే మిత్రుడు కూడా మంచి అలా ఉంటుంది మన పరిచయంలో ఉంటుంది పరిచయంలో ఏమన్నా మిత్రుడు మిత్రుడు వీడు మమ పుత్ర అన్నాడే పుత్రం అని అన్నాడు మమ పుత్ర అన్నాడే వాడి హృదయంలో ఒక శరీరాన్ని పెట్టుకున్నాడు అభిమానం శరీరము శరీరము శరీరము అంటే లేదు ఒక మొక్క ఎవరైనా గుర్తుంచుకున్నారు అది ఎలా ఉంటుంది అది దీన్ని కట్టె కట్టెలమైనటువంటి కాల్చి వరకు కూడా ధనం ధనం ధనం మమ ధనం కాదు ఈ మౌనాన్ని బాధ్యత నుంచి చేతులు చిన్నప్పుడు వేడని నా వేడ వేడ మమ వేడ తర్వాత హై స్కూల్కి వెళ్ళినప్పుడు మమ రూపీ కాలేజ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు మమ హండ్రెడ్ రూపీస్ <laughs> ఏదైనా మమ రూపీస్ అనుకుంటారు విజ్ఞానాన్ని బొమ్మ టెన్ థౌసండ్ రూపీస్ అందుకున్నారు తర్వాత మధ్యప్రదేశ్లో వచ్చేటువంటి కొన్ని డబ్బు పెట్టి మమ వన్ ల్యాక్ రూపీస్ ఈ మమ వన్ ల్యాక్ మమ బేరాన్ని వచ్చి అక్కడి నుంచి వచ్చింది వీడేమో ఈ అన్వేషణ చేసి విచారణ చేసి తత్వాలను తెలుసుకుని జగత్తులు అర్థం చేసుకుని అర్థం చేసుకుని మమ ధర్మం వాడకాలి అది ఏ రకమైన విచారమైన అజ్ఞానావస్థలో వచ్చిన హ్యాబిట్ బోర్డు కొనుక్కునే హ్యాబిట్ ఉంటుంది అలాంటి హ్యాబిట్ ఫిజికల్ అంటే ఇది మెంటల్ ఇట్స్ మెంటల్ హ్యాబిట్ వాళ్ళే చూసింది మమ ధనం ఫాల్స్ ధనం కాబట్టి ధనం అంటే మీ దుఃఖం మమ ధనం మీ దుఃఖ బాధ్యత యువా అంటే దుఃఖం మోసం మిత్రం యువా మిత్రం యువకుడు మీ వాళ్ళు సేవ లేదు సెంటిమెంట్ పెడతారు సో మమ అంటే మమ పునః అంటే ఇప్పుడు మన విద్యార్థులు మిమ్మల్ని విద్యార్థులు అవుతున్నారు మిమ్మల్నే కాదు మనం కూడా నేను విద్యార్థులు అవుతున్నాను నేను అనుభవిస్తున్నానుకుంటే ఉదాహరణకు నా వయస్సు కోపం కదా సో విద్యార్థులు ఎలా ఉన్నారంటే open mind alternate view point మీరు అవ్వడానికి వ్యూ పాయింట్ అవుతుంది గేటు పెట్టిందంటే ఆయన ఏదైనా చూపిస్తాడు మొగలాడు తప్పకుండా గేటు గవర్నమెంట్ అని అనుకుంటున్నాను నేను ఆసక్తిగా న్యూ పాయింట్ చెప్తున్నాను ఒక వాళ్ళు ఇలాంటి ఓపెనింగ్ కూడా ఉంటుందా భగవద్గీత ఇచ్చారు ఉందని వాడు ఎక్కడ తింటే అర్థంగా నా హరంగా మీరే చూసుకోవడానికి బాగుంటుంది అలా అర్థం మమాలోకం మరైతే పూజారి విషయంలో మమాలోకం ఆయన తెలియ కలుపుకోవాలి తెలిసి అనుకోవాలి తర్వాత ఆయన మమాలోకం అనుకోవాలి నేను ఏమన్నానంటే మమోపాత్ర ద్వారా శ్రీ పరమేశ్వర తీర్థం అనుకోండి అని అర్థం చెప్పాలి అదంతా చెప్తున్నాను వీడు అంతకుండా ఉండేమో ఆయన మాట వీడు అదే మాట మమాలోకం మొత్తం పూజలో మీరు ఒక్కటే మాట ఒక్కటే పని చేస్తారు నిలిచిపోతుంది అంత వ్యర్థమైన పని అనేది మాట్లాడాలి నిలిచిపోతున్నాం ఓ వ్యర్థమైన మాట్లాడాలి ఓ తక్కువ మాట్లాడాలి లక్షలో ముక్తి దానికి మమే లక్షలో ముక్తి నమమే అమృతం మీకు అమృతం కావాలా ముక్తి కావాలా మృత్యు కావాలి అంటే మమాహం అమృతం కావాలి అంటే నమో మమకారం మమ అనేది ఎంతటి ఉపస్థానానికి చెందినవాడినైనా సంసారంలో బాగా సరిపోయేట్టు చేస్తుంది మహాభారతం విష్ణు భారతంలో జనభరత ఉపాఖ్యానంలో సో భరతుడైన మహారాజు ఆయన రాజ్యాన్ని చాలా ఆయన మీదే భారతదేశంలో పేరు వచ్చింది నేను కూడా రాజే భరతం ఆ భరతుడు చక్కగా ప్రజారంగంగా నిర్వహణ పాటిస్తారు మహా మహాత్ముగా ఉన్నారు ప్రజారంగంగా అంటే కొన్ని వందల యజ్ఞాలు చేసిన మహాత్మ పాటించి తన కొడుకు రాజ్యాన్ని ఆయన భారతస్థానికి వెళ్తాడు అడవి పెట్టుకొని తపస్సు చేసుకుంటూ చూస్తూ ఉంటాడు ఒక లేడీ తల్లి లేడి ఆల్రెడీ శిశువుకి జన్మనిచ్చి తెచ్చుకుంటుంది నదిలో ఆ శిశువు తల్లిలో పుట్టిన తల్లిలో ఈ దయాలను ఆ శిశువుని రక్షిస్తారు రక్షించడం ధర్మం ఎంతవరకు బాగుంది రక్షించి దానికి కొంత తీసి పెట్టి కొంచెం పెద్దదైన తర్వాత దాన్ని లేల గుంపులోకి వెళ్ళిపోతుంది నేనే పంపించేయాలి లేల గుంపు ఉంటుందా ఆ గుంపులోకి పంపుతుంది నేనేం చేస్తానంటే పెట్ ఫస్ట్ పెట్ ఆయన ఎక్కువ ఉంటాడు ఫస్ట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ పెట్ పెట్రోల్ పెట్ పెట్ పెట్టింది అడవిలో తపస్సు చేసుకునేవారు దాన్ని పెట్టడం చేసుకుంటారు చేసుకున్నారు మేడం రాత్రి అప్పుడు డైరెక్ట్ మెడలు కాలు పెట్టి కట్టడం అనేది తప్పు కదా ఏడు మెడలు కాలు పెట్టింది ఆ కారణం ఎవరు చేస్తున్నాడు అంటే వాడి వివేకాన్ని ఎవరు ఎవరు Loving is just laziness. You just వైభవం తెలియడానికి అని ఆయన తెలియదు అందరి మహాత్ములు తెలియలేదు ఈ అది మీరు సరైనప్పుడు గేట్ వేయడానికి వెళ్ళాలి దాని అలా టార్గెట్ సపరేట్స్తే గేట్ వేయదు సో తప్పనిసరి దాన్ని గేట్ వేయడానికి కాదు సహా అది ఏం చేసిందంటే కారణం వాయుస్తున్నాం అది ఈ లోపు అక్కడ గుంపు కనపడదు వేరే ఆ గుంపులో కలిసిపోయి ఆ గుంపుతో పాటు లేదు వేగంగా వదిలేసింది అదిగో నా పెట్ట బలి ఆఫీస్ వస్తుందేమో దాని దీని మీద దృష్టి అదేదో మిగతా పోయిందండి దాని సాంకేతికంగా ఉంటుంది కదా వీటి చనిపెట్టడానికి దానికి ఒక పశువు కదా దానికి తెలియదు సరే రెండు రోజులు చూశారు మూడు రోజులు చూశారు రెండు మానేశారు తపస్సు మానేశారు అని మానేశారు ఆధ్యాత్మిక సాధన పెట్టినాడు అదంతా మానేశారు మానేసి ఆఖరికి ఈ లోపల పెద్దవాడు అంటే ఆయన మృత్యు వచ్చేసింది బెంగలో వేడుకలనే బెంగ మృత్యు వచ్చేసింది ఆ వేడుకలనే స్మరిస్తూ ఇది వేడి మెయిన్గా ఉంటే బ్యాంకీ అయిపోయింది కానీ కథ కారణం లేదు మెయిన్ లేకుంటే తన అభిప్రాయాన్ని తెలుసుకుని ఆ జన్మను జాగ్రత్తగా ఆ పాపకర్మను క్షయం చేసుకుని అంతకుముందు లేని ప్రయత్నాలను చేసేయడం అనే పాపకర్మను క్షయం చేసుకుని ఆ లేఖలో ఊహించుకుని జన భక్తులు కాబట్టి ఇప్పుడు ఎవరితోటి ఆ రకమైన అటాచ్మెంట్ పెట్టుకోకుండా అలా జ్ఞానిగా ఉంటుంది మీకు ఎడభవు ఆయన ఉపదేశం చేస్తారు బహుముఖం అనే మహాభారత ఈ కథవాటి ప్రసిద్ధమైన మహాభారతం దాంట్లో అంతటి మహాపురుషుడైన భక్తుడు కూడా మమ లేదు మమ ముగ మమ అది మమ కాదు ముగ దానికి కష్టం వస్తే మనం సేవ చేస్తాం అది తన గుంపులో తను వెళ్ళిపోవాలనుకుంటుంది మనం దానికి ప్రేరణ ఇచ్చేస్తాం ఎప్పుడైతే మీరు దానికి ప్రేరణ ఇచ్చేసారో మీరు ఫ్రీ దాన్ని ప్రేరణ చేసి దాన్ని పట్టుకుంటున్నారంటే మీరు కూడా బంధింపబడతారు దాన్ని బంధించుకున్నట్టు నేను అనుకున్నాను కానీ మిమ్మల్ని మీరే బంధించుకుంటున్నాం ఒక్కరిని వాక్యం తీసుకెళ్తాను ఒక్కరిని వాక్యం తీసుకెళ్తాను కదా నేను స్వామి దృష్టాంతం ఒక్క వీడి వాక్యం తీసుకుంటున్నా ఇంకా ఇంటి వాక్యం తీసుకుంటారా అదే గురించి తెలుసుకోండి ఒకే వీడి వాక్యం తీసుకుంటారు తెలుసుకోండి రాజు తెలుసుకోండి అది అంతర్గాలంలో ఉంటే భావంలో అదే వాక్యం దాని అలవాటైతే వీడి యొక్క కంగారు తీసుకుంటుంది నేను అలా చెప్పాలి ఒక్కటి కాదు కట్టి నేను చెప్పుకుంటున్నాడని నేను అనుకుంటాడు అని ముందు స్వామిజీ ఏమన్నారంటే వీడికి తాడు కట్టి ఆ తాడు దుఃఖపరుస్తుంది అలాగే అది అది దాన్ని ఇంటి వెళ్ళడానికి మనసు కూడా అడగండి అనుకున్నాను ఆ ఏం చేసి దాన్ని వెళ్ళిన తాడు తీసేసి దాన్ని వెళ్ళడానికి వెళ్ళకొని ప్రకటన అంటే దానివల్ల మనస్సు మమా కుక్క తప్పు కుక్క కుక్కకి ఏదైనా నీళ్ళు పెట్టాలి నా కుక్కకి నీళ్ళు పెట్టాలి నాకు అహంకారం అహం లేదు అహంకారం లేదు అహం బ్రహ్మ అహం బ్రహ్మ అహంకారము అనే పదానికి ఒకటి దానిలో కొంతమందికి ధనాన్ని బట్టి గర్వం వస్తుంది ధనము ధనము వలన వచ్చే గర్వం అది కేవలము అజ్ఞానమే అది ఉండరాదు ధనం వచ్చు ధనం వల్ల వచ్చే గర్వము ఉండరాదు కొంతమందికి బలాన్ని బట్టి గర్వం చాలా దూరంగా ఉన్నాం దాని యొక్క ముఖ్యంగా ఎంపికలు వృద్ధులను పరిహాసం చేస్తాం వీరిలో కర్మతో కాయపడుతున్నాను వీరి ఎంపికలు మోసం వాళ్ళు ఆ వృద్ధుల్ని పరిహాసం చేస్తారు లేదా అవమానం కనిపిస్తారు కేవలం ఆమె బలవంతం ఒకప్పుడు ఇంట్లో వాళ్ళ ఉద్యోగంలో ఉన్నటువంటి భర్త భార్య కలిసి వృద్ధాశ్రమంలో లేకపోతే భోగాశ్రమంలో ఉన్నటువంటి తల్లి గల తల్లి గల ఈ తీసుకుంటారు తాము గౌరవంగా ఉన్నాం కనుక తాము అసలు ఆధారములు వీరే మాత్రమే పూర్తిగా ఉండాలని కోరుకుంటున్న పరపదైన చెప్తున్నట్టు అలా ఇబ్బంది పడతారు అదంతా కూడా భావంలో వచ్చే దాని భావం అలాంటి ఐదు వస్తాం మనము విద్య కారణంగా గర్వం విద్య అహంకారము అని చాలా ఒక గొప్ప పండితుడు స్కాలర్ గ్రేట్ స్కాలర్ పండిత డిగ్రీలో ఉన్న స్కాలరు సాయంకాలం వాకింగ్ పోయాడు ఆయన గోడకు అహంకారం నాకు వాకింగ్ వెళ్తే ఎవరో వెనకాలని సైకిల్ సైకిల్కి బ్రేక్స్ ఉండవు సైకిల్కి లోనానికి బ్రేక్ ఉండదు లోనానికి బ్రేక్ పడవడం అందులో రుణా కాబట్టి సీఎం తీసుకుంటున్నాం సైకిల్ కూడా బ్రేక్ ఉండదు బ్రేక్ అంటే పడదు కాలు పెట్టిన పర్వాడానికి ఆపాలే తప్ప బ్రేకులు ఉంటే పని చేయడం ఉండదు లేకుంటే కాలు పడుతుంది ఈ సైకిల్ రుణానికి బ్రేకులే ఉండవు ఎనివే వాడు ఆ బ్రేక్ సైకిల్ వెళ్ళాడు పడదు ఆ రుణం ఉంటుంది ఇది కావాలి వెళ్తే ఇంకా ఆ ఎగ్జాక్ట్కి ఎగిరి పడ్డాడు ఈ తల వెళ్ళి పక్కనే ఉండే టెలిఫోన్ పోల్చుతుంది మనకి మధ్యలోనే మధ్యలోనే టెలిఫోన్ పోల్చుకోవడానికి పోల్చుకుంటాం అక్కడ దేవుడు కూడా ఏమవుతుంది ఆ తెలియలేదు లాభం ఉంటుంది సో ఇది హాస్పిటల్లో వాళ్ళు వెళ్ళి నేను హాస్పిటల్లో ఇది నేను వచ్చేటప్పుడు నేను కూడా బాధించాను వాళ్ళు ముందు డబ్బు అని ఎవరికి చదువుకున్న చదువు అంతా కూడా ఎందుకంటే చదువుకున్న చదువు అంతా ఒక శాతంలో ఇది కొడుకు శాతం ఇది డబ్బు శాతం Ìjẹ̀wọ́ ìjẹun ìjẹun máa mú ìjẹun bá fún àṣẹ ìjẹun. Ìjẹ̀wọ́ ọ̀rọ̀ ìjẹ́ àṣẹ ìjọba àtàwọn ọmọ ìṣòro sí ẹ̀rọ ní àṣẹ ìjọba. Àkẹ́kọ̀ọ́ sí ìjẹun ìlú kó kó ìjọba àṣẹ ìjọba ìjọba sí ẹ̀fẹ̀. Ìjọba sí wàá lọ àṣẹ ìjọba ìjọba. Kó ìjọba ìjọba wọ́n lẹ̀ sá àwọn ìjọba ìjọba ìjọba. Ìjọba ìjọba మీ బ్రెయిన్ బ్రెయిన్ లో నేను సంస్కార రూపంలో ఉంటుంది అది మీరు ముద్ర వేసి చేరుకోవాలి కాబట్టి విద్య కారణంగా ఎవరిలో అహంకారం పెట్టుకోవాలి రూపం రూపం కారణంగా అహంకారం పెట్టుకోవడం చాలా తప్పం వాళ్ళు ఊహించుకోవాలి అందరూ చూసిన అహంకారం పట్టుకోవాలి జుట్టు రంగుగా ఉండొచ్చు కాక కానీ ఇంకో ప్రయోజనం ఉంటే అలాగే ముఖం శక్తులు అర్థంలాగా ఉండొచ్చు కానీ మొత్తం జుట్టు ఏదో ఎందుకు శరీరం ప్రశ్న కాబట్టి అది ఎలా ఉంటుందంటే ఏ లైన్స్ అంటే ఆ ముఖము సుందరమైన ముఖము అని అందరినీ ఆకట్టుకుంటారు ఫేషియల్ లైన్స్ పిక్చర్స్ అవే పిక్చర్స్ అవే పిక్చర్స్ యథార్థ వచ్చినప్పుడు ఉదాహరణకి నన్నే గొప్ప సొంత భక్తుడి అందంగా ఉందని అనుకున్న వ్యక్తి యొక్క ముఖము ఆ సొట్టలు విధానంగా తయారు చేస్తారు అందరి ఆ సొట్ట ఒకప్పుడు సౌందర్య చిహ్నం అదే సొట్ట అమ్మో అని రూపము అంత నశ్వరం వినాశించడం కాబట్టి రూపాన్ని ఉంటే వాళ్ళకి అహంకారం గర్వం ఉండడం కులగర్వం స్నేహితులం చాలా చాలా తప్పు ఆశ్రమ గర్వం సంజ్ఞాపనలో సంస్కృతి ఎందుకు వైరాగ్యమైన వైరాగ్యంలో పడిపోయాం అని నిత్యాన్ని ఆశ్రమపూర్వమైన గర్వము చాలా వరకు అధికార గర్వం రాజకీయ అధికారం తీసుకోవడానికి అంటే పదవి తీసుకోవడానికి అలా గర్వంగా ఉండడం చాలా వరకు తపస్సు వల్ల వచ్చే గర్వం నేను ఎంతో తపస్సు చేశాను మేము మా వశిష్ఠ మొహం కూర్చుని వశిష్ఠ మొహం అంటే రామదేవ మొహం దానికి గుహాంతరంగా వశిష్ఠ గృహం కాబట్టి వశిష్ఠ గృహం వామదేవ గృహం చంద్ర గృహం ఏదో గృహం నేను తపస్సు చేశాను ఆ ప్రజలు తపస్సు చేశాను హిమాలయాలు హిమాలయాలు తపస్సు చేస్తే అది మీరు హైదరాబాద్ వాళ్ళు కూడా హిమాలయాల్లో తపస్సు చేయడం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అటువంటి కూడా అంత యోగ్యత లేదు అది హిమాలయాల్లో యోగ్యత కొరకు మన అమ్మాయి అంత అద్భుతమైన యోగ్యత సంపాదించిన మహాత్ములు హిమాలయాల్లో ఉండిపోకుండా బయటకి మనం అందరినీ ఉద్ధరించడానికి వచ్చినాము మిమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చాము మీరు జాగ్రత్త నేను సిక్స్ మంత్స్ తపస్సు చేశాను మిమ్మల్ని అందరినీ ప్రయత్నించడానికి నేను చూపించాను అంటే అది వ్యామోహము తపో వ్యామోహము అలా చెప్పుకోవడమే విషయం రియల్ ఆ నమస్కారం రియల్ అంటే ఇది రియల్ కాకపోతే తప్పని వేరే చేసుకోవాలన్నా కాబట్టి తపస్సు ఉన్న కర్మం భజన ఇప్పుడు ఈ లోకంలో ఉన్నారు వాళ్ళకేమో అజ్ఞానులు వాళ్ళకి భగవద్గీత చదువు రామనామాన్ని భయం చేయడం మేమేమో వాళ్ళని వరుసగా భయం చేసాం రామ భయం చేసాం వీళ్ళు పప్పులు అజ్ఞానం అని అన్నట్లయితే భజన చేయడం వల్ల వచ్చిన ధర్మము అది ఎవరికీ కాదు త్యాగము త్యాగం వల్ల ధర్మం వస్తుంది మా వంశమే త్యాగానికి చెందిన వంశం మేము ఎన్నెన్నో త్యాగాలు చేశాం అని ఆ ధర్మం వ్యాకరణ అది కూడా నమ్మకత వినయం వినయంలో మనం వచ్చాం మేము చాలా వినయం కలవాలి మీకందరికీ వినయం లేదు మా చిన్నది మేము వినయంలో పుట్టి వినయంలో పెరిగాం ఈనాటి కూడా ఎప్పుడు మేము వినయంగా ఉంటాం మీకు వినయంలో ముఖం దీన్ని ఏమంటారు ఇలా అంటారు పెద్దలు ఉద్దేశించి మా చిన్నప్పుడు మమ్మల్ని వేషాలు అలా నిశ్చితంలో పెట్టేసి వాళ్ళని ఎంతో వినయంగా ఉండేవాళ్ళు వేషాలు మీరు ఈ ఊరిలో వేషాన్ని ధనపెట్టడం కూడా చేస్తారు మీరు అన్యాయంలో నేను తీసిపోయారు నేను ఎంత ధైర్యంగా అంటే దాంట్లో మీకు ఏదైనా గర్వం యొక్క రేఖ కనపడినట్లయితే తప్పు తర్వాత మేము అహంకారం అనేది లేదు మాకు మేము అహంకారం హిందువు అనే ఉండరాదు ఒక ఆయన ఉన్నాడు నేను నా జీవితంలో ఎన్నో ఆత్మస్ఫూర్తి చేసుకుని అంటే ఆప్షన్ గురించి ఎందుకంటే చేసుకోండి ఒక ఆయన ఇంట్లో వాళ్ళతో మీ మొహాలు ఇచ్చా నేను ఎప్పుడు ఎవరిని ఎందుకు లేదబ్బా మీరు అలా లోన్ పాలిస్తుంటారు అంటే మీరు అంటే తెలుగు విషయం తెలుసు పారాయణ ఆత్మస్సు ఈ రెండు దోషాలను లేని మహాపురుషుడు ఈ సమాజంలో ఈ సభలో నేను తప్ప మరి ఎవరైనా ఉన్నాడా అది కూడా అహంకారమే అహంకార హేళన గొప్పగా ఇస్తుంది అది కూడా కాబట్టి అలాగా ఇటువంటి ధర్మం లేని ఉండరాదు దాన్ని నిరాహంకారం శంకరనామంలో ఒకసారి నేను మాట్లాడే జాగ్రత్తగా గమనించాలి మిగతా భాష చాలా గంభీరంగా ఉంటుంది ప్రత్యయము అంటే ద థాట్ ద ప్రాసెస్ ప్రత్యయము మీకు ఎప్పుడైనా నాది అనిపించిందా అది వాళ్ళకు అర్పించినట్టు గుర్తు లేదే నాది కాదు నేను వాడుకుంటున్నాను కాదు నేను వాడుకుంటున్న కాదే తప్ప నా కాదు అనేది చెప్పాలి ఇటువంటి హృదయంలో చూసుకోవాలి పోలీసు కాదు కారణమే చెప్తాను లైసెన్స్ చెప్తుంది నాకాలే చెప్తారు ఈ సైకిల్ ఇవ్వకపోతే నా సైకిల్ చెప్తారు కాబట్టి మీరు ఎక్కడంటే అక్కడ అందులో మీరు ఎక్కడంటే డ్రెస్ ఇవ్వాలి అది తర్వాత చిన్న పరిస్థితి కాదు మమ ప్రత్యయ లక్షిత mind mind mind M I N D mind అనే కార్ అది మైండ్లో క్రాస్ అవుతుందా ఆ ఉన్నది రోజు కూడా రెండు సార్లు రోజు కూడా రెండు సార్లు మీరు పోవాలన్నా అనుకుంటే ఇంకా మీరు భగవంతుని చదువుకోవాలి కాదండి అవదండి లేదు అప్పుడు కూడా అవుతుందండి అంటే ఈసారి మమాన్ని ప్రత్యయం ప్రత్యయం అంటే కా సంకల్పం మీరు పరిశీలించుకోండి అది ఏంటి ఆ మమ ఉండాలి అని పరిశీలించుకోండి తర్వాత ఎప్పుడైనా తప్ప చేసేప్పుడు సత్వపు ఉండేటప్పుడు అక్కడ మమ అన్న అర్థం మమ అనేది అది మమకారం మమ అనుకోవాలి కానీ సందర్భంలో మమ వచ్చినప్పుడు మమ మమోపాత తండ్రిలో పెట్టేసి మమోపాతం అది మమకారం నాలో పోగొట్టిన దోషములను తొలగించుకుని ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహము ప్రాప్తుడైనంత కొరకు మీరంటే యువర్ సేఫ్ యువర్ సేఫ్ అడిగారనుకోండి యువర్ నాట్ సేఫ్ ఎందుకంటే మనోహరం ఏం పెడతాను పోనీ ఆదివారం ఈశ్వరుని అభివృద్ధి మీరు సంసారంలో పడుతుంది కర్మకాండం చేసుకోండి కర్మకాండం కామడం అవుతుంది ఆయుర్దాయం కావాలి ఏం జరిగితే వర్షం ఐశ్వర్యం ఐశ్వర్యం ఐశ్వర్యంలో అధికారం ఎందుకు అధికారం భోగాలు పెరగడం దాని మమ అని దాని పక్కన ఇలాంటివన్నీ చేయించుకోవాలి అది మమ పాత్ర సత్సారం ఎప్పుడు వీళ్ళు చేసిన సందర్భంలో కూడా సంసారం ఉద్యోగంలో కూడా సంసారం ఎందుకంటే సంకల్పంలో మమోపాపం ప్రక్షేపాల తప్పి రాజకీయ కలిసే అని చెప్పడం అయిపోయిన వెంటనే శ్రీకృష్ణాత్మ వస్తుంది ఎందుకంటే ఒక్కరిలో విశ్వనాత్మ ఏ సంప్రదాయ అతను నాయకుడు సమస్య కాబట్టి జపం ముందు మమ్మ చెప్పినప్పుడు ఆ రకంగానే ఇంకే రకంగా ఇంకా సంకల్పాన్ని పొందించుకోండి సంకల్పాన్ని అలా పొందించుకుంటే మోనోపుత్రస్య వివాహ సిద్ధ్యర్థం నేను గుర్తించేయకుండా జరిగితే తర్వాత లైఫ్లో ఘటనలన్నీ ఉంటాయి అవన్నీ ఐసోలేటెడ్గా నవ్వుతాయి కానీ అవన్నీ కనెక్ట్ అవుతాయి డాట్స్ అన్ని కనెక్ట్ పెళ్ళయింది కూడా కొడుకు కూడా మరి మీరు వేయడం కూడా మరి అమితం వేయడం కూడా ఇక్కడ నేను ఒక రెండు రోజు నిర్ధారిస్తున్నాను కూడా ఇవన్నీ కాదు ఆల్మోస్ట్ డాక్స్ ఐసోలేటెడ్గా ఉంటాయి ఈ డాక్టర్ ఆ కొంచెం ఆల్మోస్ట్ అన్ని డాక్స్ ఇక్కడ అన్ని కలిసి అయిపోతుంది ఏది దాని సమయం కాదు కాబట్టి మమ అనే ఆ రకంగా నేను సంసారాన్ని అది దుఃఖాన్ని కొన్ని మమ ఉగ్రహాలను అది బుద్ధుడు కేవలం ఉదాహరణ అంటే నేను ఉదాహరణ అనుకుంటే గొప్ప అదే ఉదాహరణ అది బుద్ధుడు కూడా గొప్పదే వాడికి వేయడం వల్ల మమ తినము లేదు వందటం లేదు వీటికి ఇవన్నీ మమధానం లేదు మమ స్వామి ధనం స్వామి అంటే ప్రభు అని అర్థం సన్యాసం కాదు మమ ప్రభువు అని ధనం అవ్వాలి లక్ష్మి ఎవరని మమ ప్రభువు అనాలి ఒక శ్రీహరిని తప్ప ఇంకెవరిని మమ ప్రభువు అనాలి ఇంద్రుని కూడా అనాలి వీళ్ళు అనుకోవడమే మమ ధర్మం కాబట్టి ఆలోచించాలి నేను అవగాహన సమాధానము ఉండరాదు అవగాహన ఎప్పుడైందా నా అవగాహనలో ఉంటాను అంటే ఇక్కడ భాష్యం మళ్ళీ అహం అహంకారంలో ఒక అర్థం రెండు ఒక అర్థం కలిగింది దానిలో ఇంకో అర్థం ఏంటంటే అహం కరువును ఇది అహంకార నేను చేసుకున్నాను దాన్ని కర్తృత్వము ఈ కర్తృత్వం కూడా ఉండరాదు అది కూడా తప్పు కర్మ ఉండాలి కర్మ చేయాలి పని చేయాలి కానీ కర్తవ్యం నేనే అనే అభిమానం అది కూడా అభిమానం కర్తృత్వాభిమానము అంటారు అది కూడా తప్పే ఆ థాట్ కూడా మనస్సులో రాసవకూడదు అహం ప్రత్యయ అహం ప్రత్యయ అంటే ఆ సందర్భంలో అహంకార ప్రత్యయార్థం నేను ఈ కంట్రోల్ చేస్తున్నాను నేను ఈ హృదయంలో నాకు మరి సంకల్పం చెప్పడండి సంకల్పం చెప్పడం అహంకారం ఉంటారో తెలుసుకోవాలనుకుంటున్నాను అలా చేస్తున్నా దేవుడు తెలియదు సంకల్పం ఎక్కడ ఏంటంటే తను ప్రదేశంలో ఉన్నా సర్వవ్యాపకమైన పరమేశ్వరులతో నేను సంబంధం కలిగి ఉన్నాను నన్ను పరిచ్ఛిన్నమైన కాలంలో జీవించిన సర్వకాలంలో వ్యాపించిన ఆ ఈశ్వరులతో నేను సంబంధంలో కలిగి ఉన్నాను అని పరిచ్ఛిన్నం విరాటంతో మనకు ఉండే సంబంధాన్ని నిర్ధారించుకోవడం కోసం సంకల్పం తప్ప అహంకార అవగాహనను పెంచడం కోసం కాదు గీత యొక్క ప్రసంగం ఏదైనా గీతలో అహంకారం కావాలి తాములో కేవలం ఖండ్యము వల్ల తిరస్కరించడం రూపంగానే అహంకార వ్యవహారాలు గీతలో ప్రస్తావించబడతాయి గీత విడిచిపెట్టి ఇతర వ్యవహారంలో మీరు అంతా అహంకార అహంకార వ్యవహారాలు నిర్వహిస్తే వెళ్ళలేదు లౌకిక వ్యవహారం అంతా అహంకార వ్యవహారాలు ఇంట్లో ఇచ్చేది కామ్యకర్మ వ్యవహారం అంతా కూడా అహంకార వ్యవహారాలే ఉంటాయి కానీ వివేకవంతుడు ఈ తేడాలు గుర్తించి భౌతిక వ్యవహారాలు చేసుకోవాలి పూజారి వ్యవహారాలు కూడా తప్పనిసరిగా చేసుకోవాలి కానీ అహంకారం కాలాలు నిజాన్ని చేయడానికి ఇతో దీనిపై ప్రయత్నం చేసి కృతార్థం కావాలి